بسم الله الرحمن الرحيم ألف لام غلبت الروم في أدنى الأرض وهم من بعد غلبهم سيغلبون في بضع سنين لله الأمر من قبل ومن بعد ويومئذ يفرح المؤمنون بنصر الله ينصر من يشاء وهو العزيز الرحيم وعد الله لا يخلف الله وعده ولكن أكثر الناس لا يعلمون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అలిఫ్లాం మీం రోమను ప్రజలు పొరుగు భూభాగంలో పరాజితులయ్యారు తమ ఈ పరాజయం తరువాత కొన్ని సంవత్సరాలలోనే వారు విజేతలవుతారు ముందైనా తరువాత అయినా అధికారం మట్టుకు అల్లాదే ఆ రోజున అల్లాహ్ ప్రసాదించిన విజయానికి విశ్వాసులు వేడుకలు జరుపుకుంటారు అల్లాహ్ తనకు ఇష్టమైన వారికి సహాయపడతాడు అల్లాహ్ అత్యంత శక్తివంతుడు మరియు అనంత కరుణామయుడు ఈ వాగ్దానం అల్లాహ్ చేసిన వాగ్దానం అల్లాహ్ ఎన్నడూ తన వాగ్దానాన్ని భంగపరచడు కాని ఈ విషయాన్ని చాలామంది ఎరుగరు يعلمون ظاهرا من الحياة الدنيا وهم عن الآخرة هم غافلون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 ప్రజల ముగింపును వారు చూడగలందులకు వారు వీరికంటే ఎక్కువ బలవంతులు వారు భూమిని బాగా త్రవ్వారు వారు దానిని వీరు చేసిన దానికంటే ఎక్కువగా వసింపజేశారు వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చారు ఇంకా అల్లాహ్ వారికి అన్యాయం చేసేవాడు కాదు కాని స్వయంగా వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉండినారు చివరకు చెడు పనులు చేసిన వారి ముగింపు చాలా చెడ్డగా జరిగింది ఎందుకంటే వారు అల్లాహ్ వాక్యాలను తిరస్కరించారు వాటిని ఎగతాళి చేశారు الله يبدأ الخلق ثم يعيده ثم إليه ترجعون ويوم تقوم الساعة يبلس المجرمون ولم يكن لهم من ورائهم شفعاء وكانوا بشركائهم كافرين ويوم تقوم الساعة يومئذ يتفرقون فأما الذين آمنوا وعملوا الصالحات فهم في روضة يحبرون وأما الذين كفروا وكذبوا بآياتنا ولقاء الآخرة فأولئك في العذاب محضرون అల్లాయే సృష్టిని ప్రారంభిస్తాడు ఆయనే దానిని తిరిగి సృష్టిస్తాడు తరువాత ఆయన వైపునకే మీరు మరలింపబడతారు ఆ ఘడియ నెలకొన్న నాడు అపరాధులు దిగ్భ్రమకు లోనవుతారు వారు అల్లాకు భాగస్వాములుగా నిలబెట్టిన వారెవరూ వారిని గురించి సిఫారసు చేయరు అప్పుడు వారు తాము కల్పించుకున్న దైవాలను సైతం తిరస్కరిస్తారు ఆ ఘడియ నెలకొన్న రోజున మానవులందరూ విభిన్న వర్గాలుగా చీలిపోతారు విశ్వసించి మంచి పనులు చేసిన వారు ఒక ఉద్యానవనములో సుఖంగా సంతోషంగా ఉంచబడతారు కాని విశ్వసించని వారు మా వాక్యాలను పరలోక సమావేశాన్ని నిరాకరించిన వారు శిక్షలోనే ఉంచబడతారు فسبحان الله حين تمسون وحين تصبحون وله الحمد في السماوات والأرض وعشيا وحين تظهرون يخرج الحي من الميت ويخرج الميت من الحي ويحيي الأرض بعد موتها وكذلك تخرجون కనుక నీవు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడు సాయంత్రం అయినప్పుడు ఉదయం అయినప్పుడు ఆకాశాలలోనూ భూమిలోనూ ఆయనే స్థుతింపదగినవాడు మధ్యాహ్నం అయినప్పుడు సూర్యాస్తమయం అయినప్పుడు ఆయనను స్థుతించు ఆయన జీవిని నిర్జీవి నుండి వెలికి తీస్తాడు నిర్జీవిని జీవి నుండి వెలికి తీసుకువస్తాడు భూమి ముట్టి చెందిన తరువాత దానికి ప్రాణం పోస్తాడు ఇలానే నీవు కూడా మరణావస్థ నుండి వెలికి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 ఏమిటంటే ఆకాశము భూమి ఆయన ఆజ్ఞ మూలంగానే సుస్థిరంగా ఉన్నాయి తరువాత ఆయన మిమ్మల్ని భూమి నుండి రమ్మని పిలిచినంతనే కేవలం ఒకే ఒక పిలుపునకు మీరు అకస్మాత్తుగా బయటికి వచ్చేస్తారు ఆకాశాలలో భూమిపై ఉన్నవారెవరైనా ఆయన దాసులే అందరూ ఆయన ఆజ్ఞకే కట్టుబడి ఉన్నారు ఆయనే సృష్టిని ప్రారంభిస్తాడు ఆయనే దానిని మళ్లీ సృష్టిస్తాడు ఇది ఆయనకు సులభతరం ఆకాశాలలోనూ భూమిపైన ఆయన గుణగణాలు సర్వోన్నతమైనవి ఆయన శక్తివంతుడు వివేకవంతుడును ضرب لكم مثلا من أنفسكم هل لكم ما ملكت أيمانكم من شركاء فيما رزقناكم فأنتم فأنتم فيه سواء تخافونهم كخيفتكم أنفسكم كذلك نفصل الآيات لقوم يعقلون بل اتبع الذين ظلموا أهواءهم بغير علم فمن يهدي من أضل الله وما لهم من ناصرين ఆయన మీకు స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని ఇస్తున్నాడు మీ అధీనంలో ఉన్న బానిసలలో కొందరు మేము మీకు ఇచ్చిన సిరి సంపదలలో మీతో పాటు సమానమైన భాగస్వాములుగా ఉన్నవారు మీరు పరస్పరం మీ సమానులకు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 విషయములో అల్లా వైపునకు మరవుతూ ఆయనకు భయపడండి నమాజును స్థాపించండి తమ ధర్మాన్ని వేరువేరుగా రూపొందించుకున్న మరియు వర్గాలుగా చీలిపోయిన ముష్రిక్కులలో కలసిపోకండి ప్రతి వర్గము తన వద్ద ఉన్నదానితోనే ఆనందపడుతున్నది وإذا مس الناس ضرا دعوا ربهم منيبين إليه ثم إذا أذاقهم منه رحمة إذا فريق منهم بربهم يشركون ليكفروا بما آتيناهم فتمتعوا فسوف تعلمون أم أنزلنا عليهم سلطانا فهو يتكلم بما كانوا به يشركون మానవుల స్థితి ఎలాంటిదంటే వారికి ఏదైనా కష్టం కలిగినప్పుడు వారు తమ ప్రభువు వైపునకు మరలి ఆయనకు మొరపెట్టుకుంటారు తరువాత ఆయన తన కారుణ్యపు మాధుర్యాన్ని కొంచెం వారికి రుచి చూపిస్తే అప్పుడు వారిలో కొందరు వెంటనే షిర్కు చేయటం ప్రారంభిస్తారు మేము చేసిన ఉపకారానికి కృతజ్ఞత చూపటానికి గాను సరే మంచిది సుఖాలు అనుభవించండి త్వరలోనే మీకు తెలిసిపోతుంది వారు చేస్తూ ఉన్న షిర్కు యొక్క సత్యతకు సాక్ష్యం పలికే ఏదైనా నిదర్శనాన్ని గాని ప్రమాణాన్ని గాని మేము వారిపై అవతరింపజేశామా وإذا أذقنا الناس رحمة فرحوا بها وإن تصبهم سيئة بما قدمت أيديهم إذا هم يقنطون أولم يروا أن الله يبسط الرزق لمن يشاء ويقدر إن في ذلك لآيات لقوم يؤمنون فآت ذا القربى حقه والمسكين وابن السبيل ذلك خير للذين يريدون وجه الله وأولئك هم المفلحون وما آتيتم من ربا ليربو في أموال الناس فلا يربو عند الله وما آتيتم من زكاة تريدون وجه الله فأولئك هم المضعفون మేము మానవులకు కారుణ్యపు కమ్మదనాన్ని రుచి చూపించినప్పుడు వారు దానికి పొంగిపోతారు స్వయంగా వారు చేసుకున్న చేష్టలు కారణంగా వారిపైకి ఏదైనా ఆపద వచ్చి పడితే వెంటనే వారు నిరాశకు లోనవుతారు అల్లాయే తనకు ఇష్టమైన వారి ఉపాధిని వృద్ధిపరుస్తాడు తనకు ఇష్టమైన వారి ఉపాధిని తక్కువ చేస్తాడు ఈ విషయాన్ని వారు చూడటం లేదా నిశ్చయంగా ఇందులో విశ్వసించే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి కనుక ఓ విశ్వాసీ బంధువులకు అతని హక్కును ఇచ్చివేయి పేదవానికి బాటసారికి వారి వారి హక్కులను ఇచ్చివేయి అల్లాహ్ ప్రసన్నతను కోరుకునేవారికి ఈ పద్ధతి ఉత్తమమైనది వారే సాఫల్యం పొందేవారు ప్రజల సంపదలో చేరి పెరగాలని మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్ దృష్టిలో పెరగదు అల్లా ప్రసన్నతను పొందే ఉద్దేశ్యంతో మీరు ఇచ్చే జకాతు దానిని ఇచ్చేవారే వాస్తవంగా తమ సంపదను వృద్ధి చేసుకుంటారు الله الذي خلقكم ثم رزقكم ثم يميتكم ثم يحييكم هل من شركائكم من يفعل من ذلكم من شيء سبحانه وتعالى عما يشركون ظهر الفساد في البر والبحر بما كسبت أيدي الناس ليذيقهم بعض الذي عملوا لعلهم يرجعون قل سيروا في الأرض فانظروا كيف كان الذين من قبل كان أكثرهم مشركين فأقم وجهك للدين القيم من قبل أن يأتي يوم لا مرد له من الله يومئذ يصدعون من كفر فعليه كفره ومن عمل صالحا فلأنفسهم يمهدون ليجزي الذين آمنوا وعملوا الصالحات من فضله إنه لا يحب الكافرين అల్లాయే మిమ్మల్ని పుట్టించాడు తరువాత మీకు ఉపాధిని ఇచ్చాడు ఆ తరువాత ఆయన మీకు మరణం కలిగిస్తాడు తరువాత ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు మీరు దైవ సమానులుగా నిర్ణయించుకున్న వారిలో ఎవరైనా ఈ పనులలో ఏ పనినైనా చేసేవాడు ఉన్నాడా ఈ మానవులు చేసే షిర్కు నుండి ఆయన పరిశుద్ధుడు మహోన్నతుడు మానవులు చేజేతులా సంపాదించుకున్న దాని ఫలితంగానే నేలపైన నీటిలోనూ కల్లోలం చెలరేగింది వారి కొన్ని చేష్టల ఫలితాన్ని వారికి చవిచూపటానికి బహుశా వారు తమను సంస్కరించుకుంటారేమో అని ప్రవక్త వారితో ఇలా అను భూమిపై సంచారం చేసి చూడండి పూర్వం గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో వారిలో చాలామంది బహుదైవారాధకులే కనుక ఓ ప్రవక్త ఈ సత్యధర్మం వైపు నీ ముఖాన్ని స్థిరంగా నిలుపు ఆ రోజు రాక రాకమునుపే ఏ రోజైతే తొలగిపోయే ఏ అవకాశము అల్లాహ్ తరఫు నుండి లేదో ఆ రోజున మానవులు చెదరిపోయి ఒకరి నుండి ఒకరు వేరైపోతారు అవిశ్వాసానికి పాల్పడినవాడు వాడు తన అవిశ్వాసపు దుష్ఫలితాన్ని తానే అనుభవిస్తాడు మంచి పనులు చేసేవారు తమ కొరకే సాఫల్య మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు విశ్వసించి మంచి పనులు చేసేవారికి అల్లాహ్ తన అనుగ్రహం నుండి ప్రతిఫలం ఇచ్చేందుకు నిశ్చయంగా ఆయన అవిశ్వాసులను ప్రేమించడు ومن آياته أن يرسل الرياح مبشرات وليذيقكم من رحمته ولتجري الفلك بأمره ولتجري الفلك بأمره ولتبتغوا من فضله ولعلكم تشكرون ولقد أرسلنا من قبلك رسلا إلى قومهم فجاءوهم بالبينات فانتقمنا من الذين أجرموا وكان حقا علينا نصر المؤمنين ఇది ఆయన సూచనలలోనిది ఆయన వాయువులను పంపుతాడు శుభవార్తను తెలిపేందుకు మీకు తన కారుణ్యాన్ని రుచి చూపేందుకు ఇంకా ఈ ఉద్దేశ్యంతో కూడా పడవలు ఆయన ఆజ్ఞతో ప్రయాణించేటందుకు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించేటందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపేవారుగా అయ్యేటందుకు మేము నీకు పూర్వం ప్రవక్తలను వారి జాతుల వైపునకు పంపాము వారు వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకువచ్చారు తరువాత నేరం చేసిన వారికి మేము ప్రతీకారం చేశాము మేము విశ్వాసులకు సహాయపడటం అనేది వారికి మాపై ఉన్న హక్కు الله الذي يرسل الرياح فتثير سحابا فيبسطه في السماء كيف يشاء ويجعله كسفا ويجعله كسفا فترى الودق يخرج من خلاله فإذا أصاب به من يشاء من عباده إذا هم يستبشرون وإن كانوا من قبل أن ينزل عليهم من قبله لمبلسين فانظر إلى آثار رحمة الله كيف يحيي الأرض بعد موتها إن ذلك لمحيي الموتى وهو على كل شيء قدير ولئن أرسلنا ريحا فرأوه مصفرا لظلوا من بعده يكفرون فإن فإنك لا تسمع الموتى ولا تسمع الصم الدعاء إذا ولوا مدبرين وما أنت بهاد العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا فهم مسلمون అల్లాయే గాలులను పంపేవాడు అవి మేఘాలను లేపుతాయి తరువాత ఆయన ఆ మేఘాలను తన ఇష్టం ప్రకారం ఆకాశంలో వ్యాపింపజేస్తాడు వాటిని ఖండికలుగా విభజిస్తాడు తరువాత మేఘంలో నుండి వర్షపు బిందువులు కురియటాన్ని నీవు చూస్తావు ఆయన ఈ వర్షాన్ని తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై కురిపించగానే వారు ఆనందంతో పొంగిపోతారు వాస్తవానికి దాని అవతరణకు పూర్వం వారు నిరాశకు లోనై ఉండేవారు అల్లాహ్ కారుణ్యం యొక్క ప్రభావాలను చూడు నిర్జీవంగా పడి ఉన్న భూమిని ఆయన ఎలా బ్రతికించి లేపుతాడో నిశ్చయంగా ఆయన మృతులకు ప్రాణం పోసేవాడు ఆయన ప్రతి విషయంపై అధికారం కలవాడు మేము గాలిని పంపితే దాని ప్రభావం వల్ల వారు తమ పంటలు పసుపు పచ్చగా మారటాన్ని చూస్తే అప్పుడు వారు అవిశ్వాసంపై మరింత స్థిరపడిపోతారు ప్రవక్త నీవు మృతులకు వినిపించలేవు వెనుతిరిగి వెళ్లిపోయే చెవిటివారికి నీవు నీ సందేశాన్ని వినిపించలేవు నీవు అంధులను అపమార్గం నుండి తప్పించి వారికి రుజుమార్గమూ చూపలేవు నీవు కేవలం మా వాక్యాలను విశ్వసించే వారికే విధేయతతో తలవంచేవారికే వినిపించగలవు الله الذي خلقكم من ضعف ثم جعل من بعد ضعف قوة ثم جعل من بعد قوة ضعفا وشيبة يخلق ما يشاء وهو العليم القدير ويوم تقوم الساعة يقسم المجرمون ما لبثوا غير ساعة كذلك كانوا يؤفكون وقال الذين أوتوا العلم والإيمان لقد لبثتم في كتاب الله إلى يوم البعث فهذا يوم البعث ولكنكم كنتم لا تعلمون فيومئذ لا ينفع الذين ظلموا معذرتهم ولا هم يستعتبون బలహీనావస్థ నుండి మీ పుట్టుకను ప్రారంభించినవాడు మళ్ళీ ఆ బలహీనత తరువాత మీకు బలాల్ని ప్రసాదించినవాడు ఆ బలం తరువాత మళ్ళీ మిమ్మల్ని బలహీనులుగా ముసలివారుగా చేసినవాడు అల్లాయే కదా ఆయన తనకు ఇష్టమైన దానిని సృష్టిస్తాడు ఆయన అన్నీ తెలిసినవాడు ప్రతిదానిపై అధికారం కలవాడు ఆ ఘడియ సంభవించినప్పుడు నేరస్తులు ప్రమాణాలు చేసి మేము ఒక గంటసేపు కంటే ఎక్కువ కాలం ఉండలేదు అని అంటారు ఈ విధంగానే వారు ప్రాపంచిక జీవితంలో మోసపోతూ ఉండేవారు కాని జ్ఞానము విశ్వాసము అనుగ్రహింపబడిన వారు ఇలా అంటారు దైవ లేఖనం ప్రకారం మీరు ప్రళయ దినం వరకు పడి ఉన్నారు కనుక ఇదే ఆ ప్రళయ దినం కాని మీకు తెలియదు కనుక ఆ రోజున దుర్మార్గులకు వారి సాకులు ఏ ప్రయోజనాన్ని కలిగించలేవు వారిని క్షమాభిక్ష కోరండి అని అడగటమూ జరగదు ولقد ضربنا للناس في هذا القرآن من كل مثل ولئن جئتهم بآية ليقولن الذين كفروا إن أنتم إلا مبطلون كذلك يطبع الله على قلوب الذين لا يعلمون فاصبر إن وعد الله حق ولا يستخفنك الذين لا يوقنون మేము ఈ హురానులో మానవులకు రకరకాలుగా బోధించాము నీవు ఏ సూచనను తెచ్చినా అవిశ్వాసులు నీవు అసత్యాన్ని ఆశ్రయించావు అనే అంటారు ఈ విధంగా అల్లాహ్ జ్ఞానహీనుల హృదయాలకు ముద్ర వేస్తాడు కనుక ప్రవక్త సహనంతో ఉండు నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానము సత్యమైనది అవిశ్వాసులు నిన్ను తేలికగా తీసుకోరాదు